किञ्च गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणम् सुहृत् प्रभवः प्रलयः स्थानम् निधानम् बीजमव्ययम् गतिः कर्मफलम् भर्ता पोष्टा प्रभुः स्वामी साक्षी प्राणिनाम् कृताकृतस्य निवासो यस्मिन् प्राणिनो निवसन्ति శరణం ఆర్తానాం ప్రపన్నానాం ఆర్తిహరః సుహృత్ ప్రత్యుపకారానాపేక్ష సన్నుపకారీ ప్రభవ ఉత్పత్తి జగత ప్రళయ ప్రలీయతే యస్మిన్నితి తథా స్థానం తిష్టతి అస్మిన్ ఇతి నిధానం నిక్షేప కాలాంతరూపభోగ్యం ప్రాణినాం బీజం ప్రరోహకారణం ప్రరోహధర్మిణాం అవ్యయం యావత్ సంసారభావిత్వాదవ్యయం నహి అబీజం కించిత్ ప్రరోహతి నిత్యం చ ప్రరోహదర్శనాత్ బీజసంతతి న వ్యేతి ఇది గమ్యతే